గణపతి శివసమారంభాం శంకరాచార్య అస్మరాచార్య వందే గురు పరంపరా పొందుతున్నారు మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ గత ఐదు మాసాలుగా నేను లేదు ఐదు మాసాల సమయంలో శ్రీ గోపాల గారు వర్గేయ బ్రాహ్మణాన్ని సమగ్రంగా గోళకృష్ణంగా పూర్తి చేశారు తర్వాత ఆరో అధ్యాయం చాతుర్య పరిషత్తు కూడా ఆరంభం చేశారు అది ఎంతో ఆనందదాయకమైన విషయం ఈ స్థానం మీ అందరికీ ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా సద్వినియోగం చేస్తూ నాకు బ్రహ్మ విద్యార్థి అనే పేరు సార్థకం చేస్తూ ఇక్కడ క్లాసెస్ నచ్చేయి అంతేకాకుండా సంస్కృత వ్యాకరణము సాహిత్యము కూడా క్లాసెస్ కూడా గోపాల్ గారు వారు ఓపికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు నేను కావాల్సి సూచిస్తున్నాను ఆ విషయమై ఇకపోతే కాదు మనందరినీ చూడడం కోసం వచ్చారు నేను మామూలుగా అందరికీ ఉంటుంది జట్లాడు నాకు నా ఒక్కడి నెత్తిన ఈ సూర్యోదయ వర్గంట్లు ఏవి కాదు అందరికీ ఉంటుంది జట్లాడు కానీ ఎందుకున్నా నాకు కొంచెం దాని ప్రభావం అధికంగా ఉన్నట్టు నేను అనుకుంటున్నాను అలా ఎవరి సమస్య వాడికి చాలా యూనిఫ్గా ప్రధానమైనదిగా మిగతా వాళ్ళ నాకు ఒక్కడికి కలదు అనే విధంగా అనుభవానికి రావటం మనకి సమాజంలో సర్వత్రాన్ని అనుకుంటుంది అదే ధోరణ నాయన కూడా ఉన్నదా నాకు అనిపిస్తోంది తర్వాత ఈ జెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టూ డేస్ చాలా తక్కువ ఉంటుంది తర్వాత ఈ రోజు రాకుండా సోమవారం వచ్చుంటే బాగుంటుందేమో అని కూడా అనిపించకపోలేదు అయితే అక్కడ కూర్చొని చేస్తాం ఒకసారి దర్శించినట్లు అవుతుందనే అభిప్రాయంతో శుక్రవారం నాడు వస్తాను అని చెప్పాను రావడం మనకి మనకు చేశాను కాబట్టి మిమ్మల్ని అందరినీ దర్శించే భాగ్యం కలిగినది తర్వాత నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను అదేంటంటే నేను కేవలము తత్వాన్ని మాత్రమే పోషిస్తాయి కానీ ఏది పోషించడం తత్వం తప్ప ఇంక ఏది చెప్పేటువంటి అలవాటు తప్పింది ముందు ఎవరు అనేక ప్రసంగాలు అనేక పురాణ విషయాలపై కూడా ప్రసంగం చేసేవాడిని భాగవతంలో అనేక టాపిక్స్ తీసుకుని ప్రసంగం చేసేవాడిని ఇప్పుడు ఇంకా తత్వం తప్ప ఇంకా ఏది ప్రసంగం చేయాలంటే మనస్సు వెళ్ళని స్థితి వస్తుంది క్రమంగా అనిపించింది ఈ మధ్య కాలంలో నేను సేవస్వృతిలో సుందరకాండ వన్ వీక్ పాఠం చెప్పాను అంతకు మినహాయించి మిగతాదంతా కూడా శాస్త్రీయమైన గ్రంథములనే ప్రస్తావన చేస్తూ ఉండడం జరుగుతోంది ఒకవైపు అది అట్లా ఉండగా మరోవైపు సమాజంలో అంధవిశ్వాసము పిచ్చి పిచ్చి నమ్మకములు సమస్యలు కాని సమస్యలపై అంతులేని చర్చలు పాండిత్య ప్రకర్షలు ఈ విధంగా సమాజం యొక్క ధోరణి సమాజ సమాజంలో ఉండే జనుల యొక్క ధోరణి చూసినట్లయితే అది పెద్ద ఉత్సాహజనకంగా ఉండదు అటువంటి స్థితిలో నేను నాలుగు మాసాలు మాయ అంతర్ధానం చేసి మళ్ళీ వచ్చినా కూడా ఇంకా ఆ తత్వం మీద ఉండే ప్రేమతో ఇంతమంది ఒకటో సమావేశం అవ్వడం నేను చెప్పిన డేట్ గుర్తుపెట్టుకుని క్లాసుకి రావడం అదేదో బాకీ అన్నట్టుగా వచ్చి కూర్చుని క్లాసుకి వెళ్ళడం ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది నాకు నేను అలా ప్రతి సంవత్సరం ఆశ్చర్యపోతూనే ఉంటాను అదొకటి చాలా విదూరమైన విషయం మీకందరికీ ఆ ఆత్మతత్వంపై గల మక్కువకు నేను మీరు ఆనందిస్తూ ఉన్నాను తర్వాత క్లాసెస్ మొదలవుతున్నాయి నడుస్తూ ఉంటాయి ఆ వర్షాకాలంలోనే ఐదు అవుతూ ఉంటుంది ఎప్పుడైనా క్లాస్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే నాకు ఆ ఫ్రీడమ్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మీరు క్లాస్ క్యాన్సిల్ అయిన సందర్భంలో మీకు సమాచారం వచ్చే విధంగా మీరు వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఎప్పుడైనా క్లాస్ క్యాన్సిల్ చేసినట్లయితే సూర్యనారాయణ గారికి కుప్పాల గారికి నారాయణ సుదర్శన్ అలాగా అలాగే ఎవరో నలుగురు చెప్తూ ఉంటాను నాలుగు నలుగురు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు వాళ్ళ ద్వారా మీకు సమాచారం చేరాలి ఆ విధంగా మీరు ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన పేరులో ఏదో ఒక పేరుకి తన ఎదురు సమాచారం వచ్చి తీరుతుంది అలాంటి వ్యక్తులు ఒక ఆయన మీరు ఎన్నుకుని ఆయనతో మీరు చర్చలో పెట్టుకుని ఎవరో మీరు కనుక క్లాస్ క్యాన్సిల్ అయిందని మీరు సమాచారం వచ్చిన మాకు తెలుపు చేయండి అని ఆ విధంగా మీరు వ్యవస్థ చేసుకోవాల్సి ఉంది మీరు కూర్చోలో పెట్టు కూర్చోలో కుర్చీలో కూర్చో లో కూర్చో అలాగా మార్చడమే చేయాల్సింది కాబట్టి శ్రీరామ్ గారు కూడా రెగ్యులర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అవసరం అయితే క్లాస్ క్యాన్సిల్ చేసే ఫ్రీడమ్ నాకు ఉండే విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోండి క్లాస్ క్యాన్సిల్ అయ్యి వచ్చి వెనక్కి వెళ్ళేమో అని అలా అనుకోండి అలా అయినట్లయితే నేను మనసు కష్టపడుతున్నాను పాపం వాళ్ళు వచ్చి వెళ్ళారు నెక్స్ట్ టైం క్లాస్ క్యాన్సిల్ చేయాలంటే ఫ్రీడమ్ ఉండదు ఇందుకోసం ఏం చేసే వ్యవస్థ చేసుకోండి ఈ రోజు నేను అసలు రావాలని అనుకోలేదు కానీ అక్కడ కూర్చొని ఏం చేస్తాం వచ్చి నాకు మాటలు మాట్లాడి వెళ్దాంలే అని వచ్చాను ఇంటి దగ్గర పడుతుంది నిద్రపోయే టైం కాదు కదా ఎట్లా అంటే ఉంటే రోజంతా నిద్రపోతూ ఉంటాడు అని అనుకోవద్దు రోజంతా నిద్ర పట్టకుండా ఉంటాడు నిద్రపోతూ ఉండడం కాదు ఒకరు నిద్రపోతుంది రాత్రి నిద్రపోతుంది అలా ఉంటుంది ఎట్లా అది మళ్ళీ సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది తర్వాత నన్ను చూడడానికి రావాలని కంగారు పడము లేక ఊళ్ళు ఊడము అలాంటివి కూడా ఉంటాయి నాకు ఎలా ఉంటుందంటే రిఫ్లాక్ట్ కారణంగా అయితేనేమి శారీరకమైన కొంత అస్వస్థత కారణంగా లేక కంఠం యొక్క సమస్య ద్వారా కానీ ఫోన్ పలకడం కూడా కష్టం అవుతుంది ఒకప్పుడు నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ నేను వస్తూనే ఆన్సర్ చేసి ఫోన్ కాల్స్ చాలా కాల్స్ ఉంటాయి నిన్న ఇవాళ నేను అన్ని తర్వాత మాట్లాడతాను అని పెట్టేశాను అన్ని ఫోన్ కాల్స్ అలాగే చేయాల్సి వచ్చింది తర్వాత చాలా మంది ఏమంటారంటే నాతో మాట్లాడేది ఉండదు కాబట్టి నేను వచ్చిన నాలుగైదు రోజుల దాకా ఎవరిని కలవడం కూడా అనుకోవడం కాదు ఈ జట్లాగ్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే ఫోకస్ ఉండదు మీరు వచ్చి కూర్చుంటారు నా దగ్గర మీరు ఏదో మాట్లాడతారు నేను సత్య సమాధానం చెప్పలేకపోతాను ఫోకస్ ఉండదు అటు తెలివి కాదు ఇది నిద్ర కాదు మోకస్ అనేది లేకుండా మాట తడబడడం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి ఫోర్ ఫైవ్ డేస్ దాకా నేను ఎవరిని కలవాలని నేను అనుకోను అలా మూల మన్ను తిన్న వానపాలనే పడి ఉండాలని అనుకుంటాను కాబట్టి దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకున్న కలరు తర్వాత కొంతమంది ఫోన్ చేసి దర్శనం చేస్తా ఉంటారు నేనంటే మీ పక్కన దేవాలయం ఉంటుంది భారతదేశంలో ప్రతి గల్లీకి దేవాలయం ఒకటి ఉన్నది లేకపోతే మన వాళ్ళు పెట్టేస్తున్నారు కూడా ఏదో దేవాలయం మీరు అక్కడ వెళ్ళిపోయి దర్శనం చేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి దర్శనమే కదా కావాల్సింది ఒక ఫిజికల్ బాడీని ఏం దర్శనం చేస్తారు ఏమవుతుంది దర్శనం చేయాలి నామరూపంలో ఎడల అటువంటి అభిప్రాయం ఉండడం కూడా సరికాదు అసలు స్వామీజీ దర్శనం అనే మాట సమాజంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వేదాంత శాస్త్రం ఒక విధానం కలిగింది ఎందుకంటే జనము స్వామీజీ నామరూపాత్మకంగా మార్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం అనే పద్ధతి మొదలుపెట్టారు స్వామీజీలు కూడా దానికి తగ్గట్టుగా దర్శనానికి ఇంకో రెండు జోడించి దేవతా రెండు తీర్థప్రసాదం వాటిని జోడించి దానికి మరొక దానిని జోడించి అదేమని ఉంటుంది దక్షిణ భారతీయ <laughs> లేకపోతే జోడించి వేదాంతాన్ని పక్కన పెట్టి జనం కాలక్షేపం చేస్తూ ఉంటారు కాబట్టి దర్శనము అనే మాట అది పెద్ద ఉత్సాహకరమైన మాట కాదు మనం చేస్తున్నాం ఏమిటి దర్శిస్తారు మీరు అంతరంగంలో ఆత్మనిష్ఠులై అంతర్ముఖులుగా ఉంటే స్వరూపాన్ని దర్శించాలి కానీ ఓ మనసు మళ్ళిన వాళ్ళు మీరు ఏం దర్శిస్తారు శరీరం అంతా ఒకటే కదా కాబట్టి దర్శనం అనే మాట దయచేసి కట్టుపెట్టేసేవలసిందిగా నేను కోరుతున్నాను look nice it speaks of an undesirable culture that has taken roots in the society ఏం దర్శనం చేస్తారు చూడండి ఇంక ఆసనం ఒకటి చూసుకుని స్థితులు ఆ, కాబట్టి ఈ విషయం ఒకసారి మీతో ముచ్చటించాలని నేను అనుకున్నాను ఆ, ముచ్చటించింది ఆ, ఏప్రిల్ ఇరవై శంకర జయంతి వైశాఖ శుక్ల పంచే మీ క్యాలెండర్ లో నోట్ చేసి పెట్టుకోండి ఇవాళ సోమేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మీరు ఇంకా మాట్లాడదు నేను మీతో మాట్లాడటం లేదు రేపు కలుస్తానంటే మీరు కూడా కలవద్దు నేను రేపు కూడా మీతో మాట్లాడను క్లాసుకు వచ్చి ఉత్సాహం ఉంటే రండి లేకపోతే నేను మళ్ళీ వాళ్ళనే మీతో మాట్లాడతానని ఫోన్లు చెప్పాను బహుశా ఆయన ఏప్రిల్ ఇరవై శంకర జయంతి గురించి మాట్లాడటం కోసం నాకు ఫోన్ చేసి ఉంటాను కనుక ఆ డేటు ఇంకా ఈ రోజు నుంచి మొదలుపెట్టి మన రజన గారు చాలా చక్కగా ప్రస్తావన చేశారు బోధాన్ని చాలా సముచితంగా వారు ప్రస్తావించినారు వెరీ నైస్ మన రామచంద్రయ్య గారి నుంచి కవితలు వినిపించారు ఆయన కవితలో పోతన్న గారి లక్షణాలు కనపడుతున్నాయి గమనించడం లేదు నేను ఆ పదజుంభనంలో తదిగినతో తదిగినతో అని తాళానికి తగ్గట్లుగా గారు అలాంటి పదాలు వేస్తూ ఉంటాయి అన్ని పదాలు ఒకే రకంగా అంత్యప్రాసంతో ఎండ్ అవుతూ ఉంటాయి యుక్తులకు సంయుక్తులకు వియుక్తులకు అంటూ అలాగా సకార సకారములను అనేక పర్యాయాలు విధించేస్తున్నారు మంచి సముచితమైన కవితలను వారు విధించినారు సరే మంచిది మీకు ఇప్పుడు ఈ పంచదేశం అప్పట్లో పంచదేశంతో చెప్పేయాలనే విధంగా ఉత్సాహంగా మొదలుపెట్టి కాదు ఉపనిషత్తు భాష్యం కూడా ఉండాలనే భావంతో మనం ఐదు అధ్యాయాల దగ్గర ఆపాము ఇప్పుడు ఆరు అధ్యాయాలు మొదలుపెట్టి ఉపనిషత్తులు వాటిని తర్వాత ఆలోచిస్తాం ముందు విద్యారాయణ స్వామి గ్రంథానికి సంబంధించి ఒక ప్రార్థన ఒకటి ఉన్నది నా విద్యాతీర్థ మహేశ్వరం మనస్సు విద్యాతీర్థులు అంటే ఆయన ఆయన ప్రార్థన ఎస్య విశ్వసితం వేదాహ అది శ్లోకం ఎస్య విశ్వసితం వేదాహ యో వేదే యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం అది ప్రార్థనా శ్లోకం విద్యారణ్యానికి ప్రార్థనా శ్లోకం మంచిది అందాము యథా చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం పరమాత్మనిజ్ఞేయం తథావస్థా చతుష్టయం మనం ఈ పంచదశిలో ముదిగుండ వెంకటరామ శాస్త్రి గారు చేసిన పంచదశి సార సంగ్రహ రత్నావళి కూడా ఉన్నట్టు మొత్తానికి ఆయన సారసాన్ని గ్రహణం చేశారు అంటే ఏ శ్లోకాలను మనం డ్రాప్ చేసినా టాపిక్ సబ్జెక్ట్ కి ఏ రకమైన నోటు కలుగదు ఆ విధంగా కొన్ని అధిక శ్లోకాలను డ్రాప్ చేసి సెలెక్టెడ్ వెర్సెస్ పెట్టి దాన్ని సాధారణంగా అలా చేశారు అటువంటి పని కొన్ని పెద్ద పెద్ద గ్రంథాలకు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పని మహాభారతానికి ఒక ఆయన చేశారు మహాభారతానికి చేశారు రామాయణానికి ఎవరు చేశారు నేను ఎడగను అలాగే యోగ వాసిష్టానికి చేశారు యోగ వాసిష్టానికి యోగ వాసిష్ట రత్నాకరము అని ఒక బ్రహ్మాశ్రమ పీఠానికి చేశారు యోగ వాసిష్టానికి అలాగే పెద్ద పెద్ద ఆంగ్ల విద్వాంసులు జర్మనీ శంకరులను మొదలైన ఉండే వేదాంత పండితులు కూడా యోగ వాసిష్టాన్ని వాళ్ళందరూ వాడుతుంటారు మన వాళ్ళు చదువు మన వాళ్ళు కార్తీక మహాత్మ్యం వెంకటాద్రి మహాత్మ్యంతో సరిపెట్టుకుంటారు ఇది యోగ వాసిష్టం దాకా వెళ్ళదు కార్తీక మహాత్మ్యం దీపం పెట్టు ఆ దీపం గురువు పెట్టు దాన్ని ఒక వస్తువు ఉండకూడదు రెండు వస్తువులు ఉండాలి ఆ వస్తువులు కొనలు కలవకూడదు కలవాలి ఆ దేశం ఎట్టుకోకుండా అంత కొట్టున్నారు ఈ గోవంలోనే కొని ఉంటారు తప్ప యోగ వాసిష్టంలోకి వెళ్ళరు వీళ్ళందరూ దాంట్లో ఆవు పొయ్యి వేయాలా లేకపోతే గోగు పొయ్యి వేయాలా లేకపోతే బలాజీ పొయ్యి వేయాలా ఈ గోళ తప్ప యోగ వాసిష్టం దాకా వెళ్ళాలని వీళ్ళు అనుకోరు ఏం చేస్తాం మన సంస్కారం పాశ్చాత్య దేశాల్లో యోగ వాసిష్టం చాలా ప్రసిద్ధి చెందింది యోగ వాసిష్టానికి ఇంగ్లీష్ అనువాదం చేసిన ఆయన వెంకటేశ్వరు ఉంటారు ఆయన మహామస్వామి అయిన చోట్ల ఉండి ఆయన చేస్తారు చాలా గొప్ప విద్వాంసులు పాశ్చాత్య దేశాల్లో ఉన్న విద్వాంసులు ఇండియన్లే కానీ చాలా గొప్ప పండితులు అక్కడ చేశారు ఆ యోగవాసిష్టాన్ని వాళ్ళలో విద్వాంసులు చాలా మంది సంగ్రహంగా చేసి ఆ సంగ్రహాలను అనేక సంగ్రహాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి సూపస సంహితికి అటువంటి సంగ్రహాన్ని ఒకదాన్ని నేను వెలగబెట్టినా ఏదో సందర్భంగా ఈ పంచదశికి ముందు వెంకటరామ శాస్త్రి గారు దాన్ని సంగ్రహాన్ని చేశారు పండితులు ఏ చేసిన చేసినా మాట్లాడినా ఏదైనా రాసినా అది చాలా యుక్తియుక్తంగా జిజ్ఞాసులకి ఉపయోగకరంగా ఉంటుంది పండితుల యొక్క లక్షణం ఆయన వెంకటరామ శాస్త్రి గారు మహాపండితులు తర్వాత వంత పండితులు అలా అంటారు ప్రభుత్వం అంటే వ్యక్తులు వారి పాటిస్తూ ఉంటారు ఉన్నతమైన అభిప్రాయం ఆయన పద్యదృష్టి చదివి దాన్ని ఆవహించే విధంగానే ఒక ఆయ్ దత్త పద పద అంతరంత పొపోకలు జరుగుతుంది కాబట్టి ఆ పుస్తకాన్ని పరిచయించే దాన్ని మళ్ళీ మనం విద్యార్థుల లోపల నాకు ఆసక్తి వచ్చింది నేను అబద్ధం అనుకున్నా అవల్లం మొరచం సో ఆది దేవుడైతే మనం దేశంలో భాగం మనం సరోపోదు ఉన్నా సరోప పరిచయశీ ఒక్క విశిష్టత ఏమంటే ఓ ఈ పురాణ వాంగ్మయము పురాణం అంటే స్టాండర్డ్ పురాణ మంచిది దాంట్లో తప్ప ఇప్పుడు విష్ణు పురాణం కనుక ఎవరైనా చెప్పారనుకోండి చాలా గొప్పగా ఉంటుంది విష్ణు పురాణంలో చాలా వేదాంతం చాలా గొప్పగా ఉంటుంది విష్ణు పురాణం ఎంత గొప్పది అంటే శంకర భగవత్పాదులు పదే పదే దాన్ని పూర్తి చేస్తూ ఉంటారు ఏదో వేదాంత గ్రంథం పూర్తి చేస్తారు నిజంగా అంత గొప్పగానూ ఉంటుంది ఆ దాని గురించి ఎవరు కాదు విష్ణు పురాణం గురించి ఎవరు కాదు రీసెర్చ్ కఠినంగా ఉంటుందో మరేమో నాకు అర్థం కాదు జనాలు మీకు విష్ణు పురాణం పాఠం చెప్తున్నట్లే అక్కడ కనపడదు ఎంతసేపు ఈ తరువాతి కాలంలో మిడివల్ పీరియడ్ లో వచ్చినటువంటి కథల పుస్తకాలు సంస్కృతంలో రాసిన కథల పురాణాలు ఏమో వచ్చే మధ్యకాలంలో చాలా వచ్చాయి లేటెస్ట్ పురాణం రమణ పురాణం అంతకుముందు కాళికా పురాణం నూట యాభై నూట యాభై సంవత్సరాలు మూడు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ల క్రితము బసవ పురాణం అలాగే శూత పురాణము జాంబ పురాణము దక్కలి పురాణము ఈ రకంగా ఎన్నో పురాణాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి వాటిని తర్వాత స్కాంద పురాణమని అని దాన్ని స్టాట్యూల్గా పెట్టుకుని దాని చుట్టూ గుట్టలు గుట్టలు గుట్టల మీద అడుగుకోలేదు వాటిని నేను చదువుతాను తప్ప శాస్త్రీయమైన పురాణాన్ని అధ్యయనం చేసే ఉత్సాహం కూడా ఎవరికి లేదు భాగవత మహాత్మ్యం అవుతారు భాగవతంలో భాగవత మహాత్మ్యం భాగవత మహాత్మ్యం ఎలా ఉంటుంది ఇది పద్మపురాణాంతర్గత భాగవత మహాత్మ్యే ప్రథమోధ్యాయాలు ఉంటుంది పద్మపురాణంలో అది ఉండదు పద్మపురాణాంతర్గతాన్ని ఇక్కడ రాస్తారు తప్ప మీరు పద్మపురాణం చూసి మొత్తం ఎన్నో నుంచి అమలుగా వెతికితే అది ఏమీ ఉండదు అసలు ఈ చెప్పనే కనపడదు దాన్ని బట్టి ఎవరో రాసి పెట్టి దానికి కొంత స్టేటస్ ఇవ్వడం కోసం పద్మపురాణాంతర్గత అని పెట్టారు అని మనకు తెలిసిపోతూ ఉంది కాబట్టి వీటిని అధ్యయనం చేసే ఉత్సాహమే చూపిస్తున్నారు కొత్త జనాలు ఇటువంటి ఉన్నతమైన గ్రంథములను అధ్యయనం చేసే ఉత్సాహం మనకి సమాజంలో చాలా తక్కువగా ఏర్పడుతుంది పూర్వం ఈ పురాణం ఇలాంటి కథలు కాకుండా పరిచయం పాఠం ఉదాహరణకు నర్సరావుపేట దగ్గర ఉన్న ఒక గ్రామంలో దేవాలయంలో శివాలయంలోనో లేదా రామాలయంలోనో ఆ పూర్వం అలా ఉండేవి ఆలయాలు శివాలయం కానీ రామాలయం కానీ ఇప్పుడు ఎవరెవరో ఆలయాలన్నీ వస్తున్నాయి రకరకాల ఆలయాలు అప్పుడు పూర్వం ఆలయం అంటే గ్రామంలో శివాలయము రామాలయము అలా ఉండేది మా చిన్నప్పుడు అలా ఉంది దీనికోసం వందలేళ్ళకి కట్టలేదు నలభై ముప్పై ఏళ్ళ క్రితమే చాలా చిత్రంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి చాలా విదూరంగా అనిపిస్తుంది ఆ ఆలయంలో కూర్చుని ఒక ఆయన పంచదశి పాఠం చెప్తూ ఉంటాడు పంచదశి పురాణం పంచదశి చెప్తూ ఉంటాడు ఈ రోజుల్లో పంచదశి కఠినమైన గ్రంథములలో ఒకటిగా వదిలేకపోవచ్చు ఆ రోజుల్లో ఆయన దాన్ని చెప్తూ ఉంటాడు చెప్తుంటే ఆయన ధనంగొండ రామరాయకరు గారు అది వినడానికి వెళ్ళేవారు అది మేము కూర్చొని వెళ్ళాము దేవాలయంలో కూర్చుని చెప్తూ ఉంటారు మండపం ఒకటి ఉంటుంది దేవాలయంలో అది అక్కడ కూర్చుని చెప్తారు మైక్రోవేవ్ ఉండదు దేవాలయాల్లో వాళ్ళు ఏం ఏర్పాటు చేస్తారు అసలు పాఠం చెప్పనిచ్చేందుకే మెచ్చుకోవాలి ఎవరినో వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన చెప్పిన మాటలు వీళ్ళు విన్నారందుకే మనం మెచ్చుకోవాలి ఈ రోజుల్లో అది మానేశారు పూర్వం ఆ పనిలో కొత్త గొప్ప దేవాలయాలు వాళ్ళు చేసి ఈ మధ్యకాలంలో పుట్టుక మానేశారు ఇది నుంచి మానేశారు ఎక్కడైనా కొన్ని లోపల ఉంటే ఉండవచ్చు అది ఈయన అడుగు మీద కూర్చుని ఆ పని చేసి వింటూ నేను ఆ రకంగా అడుగు మీద కూర్చుని భాగవతం వింటూ ఉండేవాడు శుభ్రాక్సిడెంట్ పంచదశం ఆయన పంచదశం వింటూ ఉంటే ఆయనకి ఏంటి ఈ ద్వైతం ఏంటి ఈ నామాలు ఏంటి ఈ పూజలు ఏంటి ఏంటి అదేమిటి అని పెద్ద వ్యక్తి బయలుదేరి ఆయన మొత్తం ఆ సందర్భం అంతా వదిలిపెట్టేసి అద్వైతంలోకి వచ్చేసారు తెలంగాణ రామరాజు సో పెద్ద మనస్సులో పెద్ద పరివర్తన కేవలం పంచదశ వినడం మూలంగా ఆ కారణంగా నాకు పంచదశ అంటే తన విషయం ఎందుకంటే పంచదశి ఒక బెల్లంకొండ రామరాయ కవిని మా హిందూ ధర్మానికి అందజేసినటువంటి ఒక ఉత్కృష్టమైన గ్రంథం తర్వాత ఋషికేశ్ మొదలైన స్థానాల్లో వేదాంతం చదివి వాళ్ళు ఆ పంచదశని తప్పనిసరిగా అధ్యయనం చేస్తూ ఉంటారు పంచదశలో విషయము తను సరళంగా చెప్పి ప్రయత్నం జరుగుతుంది అయితే మీకు శ్లోకం కఠినంగా ఉందని అనిపించవచ్చు కారణం ఏమంటే సంస్కృతంలో ఎక్కించి ప్రవేశం ఉంటే సరిపడకపోవదు సరిపడదు కొంచెం లోతైన ప్రవేశం ఉంటే కానీ శ్లోకం అన్వయించాలి అంచేత మీకు కష్టం అని అనిపిస్తుందో నేను ఎదుగను అని ఏ రకంగా చూసినా పంచదశ చాలా గొప్ప గ్రంథం దానికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి విద్యార్థులు పుస్తకం రాసేసిన తర్వాత ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి ఏ పేరు దొరక్క మనస్సుకు నచ్చుబాటు కాక ఆఖరికి ఇలాంటి పేరు పెట్టారా అని నాకు అనిపిస్తుంది పంచదశ పంచదశ అంటే ఫిఫ్టీన్ చాప్టర్స్ దాని పేరు అది పదిహేను పదిహేను అధ్యాయములు అని పుస్తకం పేరే అది పుస్తకం పేరే పదిహేను అధ్యాయం అలాంటి పేర్లు ఏమో పొద్దు ఉన్నాయి మనకు అష్టాధ్యాయి పాంజర్ అష్టాధ్యాయి అలాంటి పేరే పూర్వమీమాంసలో శబరు దేవిని మహర్షి యొక్క సూత్రాలకు కూడా ద్వాదశ లక్షణి అని పేరు లక్షణం అంటే అధ్యాయం పన్నెండు అధ్యాయులు గలది ఆధునిక కాలంలో రమణ మహర్షి మళ్ళీ అలాంటి పుస్తకం ఉంటుంది పేరు పెట్టారు తర్వాత సందర్శనం అనే పేరు వచ్చింది సంస్కృతంలో కావ్యకట్ట గణపతిని సంస్కృత భాషలో అనువదించి సదర్శనం అని పేరు పెట్టారు రమణ మహర్షి అయితే మటుకు ఉన్నది నలుగుది అని పేరు పెట్టారు ఉన్నది నలభై రెండు ఇంతకంటే లేదు దాని పుస్తకం పేరే నలభై ఉన్నది నలుగుది సో ఈ విధంగా సాధకులకు మంచి తత్వాన్వేషణ చేయడానికి సహకరించేటువంటి మంచి గ్రంథాలు మనకి మధ్యంలో ఉన్నాయి మంచిది ఇక్కడ ఆయన ఈ శ్లోకంలో ఒక స్కీమ్ ఒకటి పెట్టుకున్నారు సూత్ర రూపమైన శ్లోకం ఒక దృష్టాంతము వస్తు ప్రతిపాదం ప్రతిపాదించదగే వస్తువు ఏమిటి ఆత్మ వస్తువు ఇప్పుడు మీరు లోకంలో ఎలా ఉంటుందంటే విశ్వాసానికి ప్రాముఖ్యం ఇచ్చే విధంగా ఉంటారు జనాలు జనాలకి నమ్మకం ఒకటి మీరు నమ్మకం విశ్వాస ప్రధానమైనటువంటి సందేశము లేక ప్రచారమే తప్ప వస్తు పరిశీలన ప్రధానమైన ప్రచారము లేక సందేశం మనకు కనపడదు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను ఏదైనా ఒక కథ మొదలు పెట్టాను ఏం కథ చేస్తారు మీరు వైకుంఠంలో విష్ణువు ఉన్నాడని అలా చెప్పుకుంటున్నాను లేకపోతే కైలాసంలో శివుడు ఉన్నాడంటూ అలా చెప్తాను అలా ఎవరు చెప్తాం మొన్న ఒక ఆయన ఎవరు చెప్పారు నేను ఏదో కథ చెప్పుకుంటే విన్నాను ఏదో సైకో ఎనాలసిస్ మహాభారతంలో ద్రౌపదీదేవికి ముందు పేరోలగమునందు అవమానం చేయుట అనేది ఒకటి మనకి ప్రధానంగా కనపడే కథంలో ఒకటి ఆ అవమానం అవుతుంటే భీష్ముడు ద్రోముడు మొదలైన పెద్దలు పనులు మంచుకుని నోరు మూసుకుని కూర్చున్నారే తప్ప దానికి విరుద్ధంగా రాజుగారి అభిమతానికి వ్యతిరేకంగా వాళ్ళు వాళ్ళు నోరు విప్పలేదు వాళ్ళు ఆ విధంగా అపచారం చేశారు అని భారతంలోనే ఉందన్నమాట వాళ్ళు అపచారం చేయడం మూలంగానే మన హిందూ సమాజం ఈనాటి వరకు కష్టపడుతోంది అని ఆయన సరిపోయిన అనాలిసిస్ దాని మీద మళ్ళీ ఒక సిద్ధాంతం మామూలు వాడు అపచారం చేస్తే వాడు మాత్రమే కష్టపడతాడు గొప్పవాడు అపచారం చేస్తే అందరూ కష్టపడతారు దానివల్ల అంత మళ్ళీ అదో సిద్ధాంతం అది సోషియలాజికల్ సిద్ధాంతంలా ఉంది తప్ప వేదాంత సిద్ధాంతంలా లేదు సోషియాలజీలో చీఫ్ మినిస్టర్ మిస్టేక్ చేస్తే జనం అందరూ కష్టపడతారు అలాగే ధృతరాష్ట్రుడు లేకపోతే దుర్యోధనుడు భీష్ముడు మొదలైన వాళ్ళు అత్యారం చేస్తే దానివల్ల మనం అందరం కష్టపడుతున్నాము అంటే ఈ విధమైన ఏవో ఇలాంటి సైకో ఎనాలసిస్ కథాలని అడ్డుగా పెట్టుకుని మనం వచ్చే సుఖ దుఃఖాలను వాటి ద్వారా అంచనా వేసేటువంటి ప్రయత్నం ఈ విధంగా సమాజంలో తత్వాన్ని దర్శించేటువంటి ధోరణి చాలా తక్కువగా ఉంది మాట నేను అన్నాను మళ్ళీ అన్నాను ఏదో సంథింగ్ ఐఎమ్ ఆత్మ వస్తు పరిశీ ఆత్మతత్వ పరిశీలనము అనే ప్రయత్నం చాలా అరుదుగా చేస్తారు కానీ చేసిన సందర్భంలో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే ఒడుకుముక్కులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆ ఒడుకుముక్కులకు రెస్పాన్స్ గా ఆవేశంతో ఒక ప్రతిక్రియలా కాకుండా ఆచితూచి సరైనటువంటి స్పందన ఇవ్వగలిగేటువంటి మనోబలం విజ్ఞాన శక్తి మనకి కలగాలి అంటే అది కేవలము ఆత్మతత్వ పరిశీలన వల్లనే సాధ్యమవుతుంది తర్వాత ఈశ్వరుణ్ణి ప్రార్థించే సందర్భంలో కూడా ఏదో ఉంటే పారాయణలని స్తోత్రాలని ఇవన్నీ ఇవన్నీ ఏవో చెప్తూ ఉంటారు ఆ ప్రార్థనలు వాటిల్లో మనస్సుకి శాంతిని కానీ లేక స్ఫూర్తిని కానీ ఇచ్చే సందర్భమే కనపడదు నేను వచ్చిన రామకృష్ణ విషయంలో ప్రేయర్ చిన్న పుస్తకం ఇంగ్లీష్లో వేస్తే చూశాను ఉన్నమవచ్చు ఆ పుస్తకంలో ప్రేయర్ ఈశ్వరుని యొక్క ప్రార్థించే విడబెట్టింది అనే విషయాన్ని విరామకృష్ణ గారు అడిగారు వివేకానంద స్వామి అడిగారు అని ఆ విషయాలన్నింటినీ ప్రస్తావించి శ్రీరామకృష్ణుడు ఇలా ప్రార్థించేవారు వివేకానంద స్వామి ఇలా చెప్పారు ఇలా ప్రార్థించమని సందేశం ఇచ్చినారు అని అలాగే నాలుగు పేర్లు చిన్న ముందు కానీ దాంట్లో విషయాలు మనకు ఎంతో స్ఫూర్తికరంగా అనిపించేది నేను ఎప్పటి నుంచో ప్రేయర్స్ అంటే ఉంటే ఈ అష్టకము ఆ పంచకము అంటూ పారాయణ చేయడం కాదండి లేదనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉండాలి తప్ప మెకానికల్ గా ఉండరాదు అని నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను ఆ భావాలకి పరిపోషకంగా అది జీవిస్తున్నాను పుస్తకం అలా దాంట్లో కొన్ని ప్రేయర్స్ ఇచ్చారు ఆ ప్రేయర్స్ చాలా బాగుంటాయి ప్రేయర్ అంటే అలా ఉండాలి అన్నట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రేయర్ కూడా ఎప్పటికీ ఎదుర్కొన్న ఒక విగ్రహము ద్వైత భావన దేవుడు ఈ విగ్రహ రూపంలో ఉంటాడని ఒకటి అంటే నామరూప దేవుడు వేరు నేను వేరు ద్వైతం ఈ రెండింటిని ఫౌండేషన్ గా పెట్టుకుని సమాజంలో చలామణిలో ఉన్నటువంటి ప్రార్థనలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని పైకి ఉద్ధరించి మాత్రం కావు అది కేవలం ఒక విశ్వాసముల ప్రవాహంలో పోవడానికి వస్తే చెప్పాలి అది మనల్ని నేననేది ఎలా ఉండాలంటే నామరూపాత్మకమైన విగ్రహం యొక్క పరిధిని దాటించే విధంగా కేవలం ఒక విగ్రహానికి కట్టుబడిపోయిట్లో ఉండకూడదు పరిధిని దాటించేదిగా ఉండాలి ఓం భూస్వ ధైర్యవంతం చక్కటి ప్రే దాంట్లో మీరు సూర్యమండలం చేసి చూసుకున్నప్పటికీ సూర్యమండలాంతర్గతమైన తత్వం వైపుకి మనస్సు మళ్ళించదు తన హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వం వైపు మనస్సుని ఆకర్షించేదిగా ఉంటుంది ఆ విధంగా ఎన్నెన్నో ప్రేయర్స్ అలాగే చంద్రభగోత్పాదు యొక్క ప్రాతిస్పందన స్తోత్రం కానీ తత్వం వైపు నడిపించేటువంటి ప్రేయర్స్ మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఎంత జీవితాలంటే మనిషి సమాజంలో జనులు కర్మ ఎందు ఉత్సాహాన్ని చూపిస్తారు తప్ప తత్వం ఎందు ఉత్సాహాన్ని చూపిస్తారు కర్మకి జ్ఞానానికి తేడా ఎంతంటే కర్మ పరుడు కర్మ పరులను లేక కర్మిష్ఠుడు అన్నారు ఇష్టం ప్రత్యయం చేస్తే ఇక దాంట్లో బాగా పూర్తిగా మునిగిపోయి ఉన్నాడని అర్థం ఈ కర్మిష్ఠులకు తాను కర్మలు చేసే ఒక యంత్రము అనే భావన ద్రోహం కావచ్చు కర్మిష్ఠులు అలా ఉంటారు తమను తాము కర్మలను చేసే ఒక యంత్రముగా ఐడెంటిఫై అయి ఉంటారు తమ గురించి తమకు అటువంటి దృఢమైన భావనతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అంచేతనే వాళ్ళు లోకంలో వచ్చే సమస్యలు కానీ ఆత్మ జీవితంలో వచ్చే సమస్యలు కానీ పరిష్కారం కర్మయ్యే అని అనుకుంటారు అలాగే ఈశ్వరుని చేరుకునే ఉపాయం కూడా కర్మయ్యే అన్నిటికీ కర్మయ్యే ఇప్పుడు శివరాత్రి వచ్చిందనుకోండి మామూలుగా అందరూ పది అడుగులు విగ్రహం పెడితే నేను వంద అడుగులు విగ్రహం పెడతాను అందరూ చెంబుతో అభినయం చేస్తే నేను విధులతో చేస్తాను గింజలు కాకపోతే ట్యాంకర్లతో అభిషేకం అని వాడు అలాగే ఆలోచిస్తాను తప్ప అసలు శివుడు అనగానే శివుడు ఎక్కడ ఉంటాడు మన హృదయంలో శివుడు ఉన్నాడా బయట ఉన్నాడా నా స్వరూపం అని ఇంత ఆలోచన వాడికి ఎందుకంటే తనని తాను కర్మలను చేసే ఒక యంత్రముగా వాడు ప్రతిష్ఠించి కూర్చుంటాడు సమాజం అంతా లేదు పారాయణం కూడా కర్మలో భాగమే ఇది పారాయణ చేసేద్దాం అది పారాయణ చేసేద్దాం అనుకుంటాడు తప్ప తెలుసుకున్నామని ఎవరో తెలుసుకున్నామని ఎవడో తెలుసుకున్నామని అనుకునే వాళ్ళకి ఈ కర్మ చేసే వాడికి చాలా మౌలికమైన తేడా ఉంది ఆత్మస్వరూపం విషయంలో చాలా కర్మిష్ఠులకు తాను కర్మలను చేసే అంతరంగా భాషిస్తే తత్వమును తెలుసు తెలియబోని వారికి తనకు తాను ఒక చైతన్య ప్రకాశముగా భాషిస్తారు